ఉంటుంది తీవ్రమైన ఆగ్రహంతో బ్రద్దలవుతూ ఉంటుంది ఏదైనా ఒక గుంపును అందులో వేసిన ప్రతిసారి దాని కాపలాదారులు మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా అని వారిని అడుగుతారు దానికి వారు ఇలా జవాబు ఇస్తారు వచ్చాడు హెచ్చరిక చేసే అతను మా వద్దకు వచ్చాడు కాని మేము అతనిని తిరస్కరించాము అల్లా దేనిని అవతరింపజేయలేదు నీవు మార్గభ్రష్టుడవైపోయావు అని మేము అతనితో అన్నాము ఇంకా వారు ఇలా అంటారు అయ్యో మేము గనక ఆనాడు విని ఉంటే లేదా గ్రహించి ఉంటే ఈనాడు ఇలా మండే నరకాగ్ని శిక్షకు గురి అయిన వారిలో చేరి ఉండేవారము కాదు కదా ఈ విధంగా వారే స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటారు ఈ నరకవాసులు నాశనమైపోను إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور ألا يعلم من خلق وهو اللطيف الخبير చూడకుండానే తమ ప్రభువునకు భయపడేవారికి తప్పకుండా మన్నింపు గొప్ప ప్రతిఫలం లభిస్తాయి మీరు మెల్లగా మాట్లాడినా లేక బిగ్గరగా పలికినా అల్లాకు రెండూ ఒకటే ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును పుట్టించిన వాడికే తెలియదా వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తమూ తెలిసినవాడును هو الذي جعل لكم الأرض ذلولا فامشوا في مناكبها وكلوا من رزقه وإليه النشور أأمنتم من في السماء أن يخسف بكم الأرض فإذا هي تمور أم أمنتم من في السماء أن يرسل عليكم حاصبا فستعلمون كيف نذير ولقد كذب الذين من قبلهم فكيف كان نكير أولم يروا إلى الطير فوقهم صافات ويقبضن ما يمسكهن إلا الرحمن إنه بكل شيء بصير భూమిని నీ అధీనములో ఉంచినవాడు ఆయనే కనుక దాని మీద తిరగండి దేవుడు ప్రసాదించిన ఆహారాన్ని తినండి ఆయన సాన్నిధ్యానికే మీరు మళ్లీ సజీవులై పోవలసి ఉన్నది ఆకాశములో ఉన్నవాడు మిమ్మల్ని భూమిలోకి దిగదొక్కడని భూమి హఠాత్తుగా తీవ్ర కంపనాలకు గురికాదని మీరు నిర్భయంగా ఉన్నారా ఆకాశములో ఉన్నవాడు మీ పైకి రాళ్లను విసిరే పెనుగాలిని పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా అప్పుడు నా హెచ్చరిక ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది వారికి పూర్వం గతించిన వారు కూడా తిరస్కరించారు అప్పుడు నా పట్టు ఎంత తీవ్రంగా ఉండినదో చూడండి వారు తమ మీద ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడటం లేదా కరుణామయుడైన అల్లా తప్ప వాటిని అలా నిలిపి ఉంచేవారెవ్వరూ లేరు ఆయనే ప్రతి వస్తువును కనిపెట్టి ఉండేవాడు أمن هذا الذي هو جند لكم ينصركم من دون الرحمن إن الكافرون إلا في غرور أمن هذا الذي يرزقكم إن أمسك رزقه بل لجوا في عتو ونفور أفمن يمشي مكبا على وجهه أهدى أمن سويا على صراط مستقيم قل هو الذي أنشأكم وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون కరుణామయుడైన అల్లాకు ప్రతికూలంగా మీకు సహాయం చేయగల సైన్యమేదైనా మీ వద్ద ఉన్నదా చూపించండి అసలు విషయం ఏమిటంటే ఈ తిరస్కారులు మోసంలో పడిపోయారు లేదా ఒకవేళ కరుణామయుడైన అల్లాహ్ తాను ప్రసాదించే ఆహారాన్ని ఆపివేసినట్లయితే ఇంకెవరు మీకు ఆహారం ఇవ్వగలరు చెప్పండి వారసలు తలబిరుసుతనానికి సత్య తిరస్కారానికి మూర్ఖంగా అంటిపెట్టుకుని ఉన్నారు బోర్లా పడుతూ లేస్తూ నడిచే వ్యక్తి సరైన గమ్యానికి చేరుకుంటాడా లేక చదునైన బాటపై తల ఎత్తి నిటారుగా నడిచే వ్యక్తి గమ్యానికి చేరుకుంటాడా కాస్త ఆలోచించండి వారితో ఇలా అనండి మిమ్మల్ని పుట్టించినవాడు అల్లాయే ఆయనే మీకు వినే చూసే శక్తులు ఇచ్చాడు ఇంకా ఆయనే మీకు ఆలోచించే అర్థం చేసుకునే మనస్సు కూడా ఇచ్చాడు కాని మీరు చాలా తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతారు قل هو الذي ذرأكم في الأرض وإليه تحشرون ويقولون متى هذا الوعد إن كنتم صادقين قل إنما العلم عند الله وإنما أنا نذير مبين فلما رأوه زلفة سيئت وجوه الذين كفروا وقيل هذا الذي كنتم به تدعون వారితో ఇలా అను అల్లాయే మిమ్మల్ని యావద్భూమిపై వ్యాపింపజేశాడు ఆయన వైపునకే మీరు సమీకరింపబడతారు అప్పుడు వారు నీవు గనక సత్యవంతుడవే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పు అని అడుగుతారు ఇలా చెప్పు దీనికి సంబంధించిన జ్ఞానం అల్లా వద్దనే ఉంది నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు తిరస్కరించిన వారందరి ముఖాలు వెలవెలబోతాయి అప్పుడు వారితో మీరు మాటిమాటికి అడుగుతుండేది ఇదే అని అనటం జరుగుతుంది قل أرأيتم إن أهلكني الله ومن معي أو رحمنا فمن يجير الكافرين من عذاب أليم قل هو الرحمن آمنا به وعليه توكلنا فستعلمون من هو في ضلال مبين قل أرأيتم إن أصبح ماؤكم غورا فمن يأتيكم بماء معين వీరితో ఇలా చెప్పు మీరెప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా అల్లాహ్ నన్ను నా అనుచరులను నాశనం చేయనూవచ్చు లేదా మమ్మల్ని వచ్చు కాని తిరస్కారులను వ్యధాఫలితమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు వారితో ఇంకా ఇలా అను ఆయన ఎంతో కరుణామయుడు ఆయననే మేము విశ్వసించాము ఆయననే మేము నమ్ముకున్నాము ఎవరు పూర్తిగా మార్గభ్రష్టులై ఉన్నారో త్వరలోనే మీకు తెలిసిపోతుంది వీరికి ఇలా చెప్పు ఎప్పుడైనా మీరు ఈ విషయం గురించి కూడా ఆలోచించారా ఒకవేళ మీ బావులలోని నీరు భూమి లోపలకు ఇంకిపోతే ప్రవహించే ఈ నీటి ఊటలను మళ్లీ మీకోసం బయటకు తెచ్చేదెవరు